శ్రీమన్నారాయణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి తద్వా అస్యైతదతిచ్ఛందా అపహత అపహతపాత్మా అభయగుం రూపం అయమాత్మా స్వయం చైతన్య జ్యోతి స్వభావ సర్వం స్వయం చైతన్య జ్యోతిష అవభాసయతి అంతవరకు చూసాం ఈ ఆత్మ స్వయముగా చైతన్య ప్రకాశమే స్వరూపముగా గలది స్వభావము అంటే స్వరూపం ఏమిటి దాని స్వరూపము ఎప్పుడు కూడా స్వరూపాన్ని పట్టుకోవాలి నామరూపాలను పట్టుకుంటే ఏముంది బూడిది ఏముండదు స్వరూపాన్ని పట్టుకోవాలి ఆత్మ అంటే తాను తాను అనే ఫోటోగ్రాఫ్ను ఫ్రేము పెట్టుకుంటే అవన్నీ పోతాయి ఈ దేహమే పోతుంది ఫోటోగ్రాఫ్లు ఫ్రేములు మిగులుతాయా నామరూపాలను పట్టుకోకూడదు జనులు నామరూపాలను పట్టుకోకండి అంటే హర్ట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఇమోషనల్ గా పెట్టుకుంటారు హర్ట్ అయిపోతూ ఉంటారు నేను ఒక స్వామీజీ ఒక స్వామి పెద్ద స్వామికి చెప్పాను ఎందుకంటే నామరూపాలు వెంట పడతారు అన్న మాట మనసుకి ఏదో నాకుండే ఉత్సాహంతో నేను ఆయన హర్ట్ అయిపోతున్నారు సరే కానీ వాళ్ళు మీ నామరూపాలు మీరు పెట్టుకోరు నాకేం అభ్యంతరం ఏదో మాట మనసుకి ఆయన స్వామి కదా అని తత్వాన్ని తత్వానికి ఫోకస్ చేస్తారేమో భ్రమతో నేను అలా కాబట్టి పీపుల్ వాంట్ నామరూపాలు పీపుల్ వాంట్ రిచువల్స్ మీరు నామరూపాలు అంటే మళ్ళీ కష్టపెట్టు కష్టపెట్టుకుంటారు నామరూపాలు అనుకోవడం మరి ఏమన్నాను రిచువల్స్ అని కూడా అనుకోవడం they don't like the statements నామరూప and rituals but that is what they do zero people so you should not hold on to నామరూప స్వరూపాన్ని పట్టుకోవాలి ఏమిటి స్వరూపము అంటే చైతన్య ప్రకాశం జ్యోతి జ్యోతి అంటే మళ్ళీ ఏదో దీపం వెలుగుతోంది అలాగే బట్టి ఫోకస్ వెళ్ళిపోతుంది అని అలాగే వెళ్ళకూడదు సరే మెటఫర్ రూపకం చైతన్య ప్రకాశమే స్వరూపము అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇతరమును సర్వమును తన చైతన్య ప్రకాశించే ప్రకాశింపజేస్తూ ఉంటుంది అది ఆత్మ అది ఏ మీ స్వరూపము అంటే ఎలాగో తెలుస్తుందండి ఈ జ్ఞాతం ఏదైతే నోన్ మీకు తెలుస్తూ ఉండే సర్వము దానికిను మీ స్వరూపానికి మధ్యలో గ్యాప్ ఉంది తెలుస్తూ ఉండే సర్వము సత్యం కాదు ఆ తెలియబడే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండే ఆ ఎరుక ఆ జ్యోతి అదే అంత గ్యాప్ చాలా పెద్ద గ్యాప్ ఉంది రెండింటికి అది గమనించాల్సి ఉంటుంది సయత్తత్ర పశ్యతి రమతే చరతి జానాతి ఇత్యుక్తం అంటే ఆత్మ స్వయం ప్రకాశము అని ఒక మాట చెప్పారు ఇంకో మాట ఏం చెప్పారంటే అసంగము అని కూడా చెప్పారు ఆ ఆత్మ ఆ అవస్థ ఎందు జాగ్రత్త అవస్థ అవచ్చు స్వప్నము కావచ్చు వాటి రెండింటి ఎందు దేనిని సయత్తత్ర పశ్యతి దేనిని చూస్తోందో ఆ దానితో ఆత్మకు సంగము ఉండదు తర్వాత రమతే దేనితోటి క్రీడిస్తోందో దానితో ఆత్మకు సంబంధము ఉండదు చరతి దేని ఎందు సంచరిస్తోందో భూలోకము ఇత్యాదులు ఎందు జానాతి దేనిని దేనిని తెలుసుకుంటోందో వీటితో వేటితోటి ఆత్మకు సంగము ఉండదు అనే విషయాన్ని కూడా మనం గడచిన మంత్రాలలో చూచి ఉన్నాము కాబట్టి ఇంతవరకు మనం ఏమిటి తేల్చిన స్థానం ఏమిటంటే ఆత్మ అసంగము అని ముందు చెప్పాము స్వయం ప్రకాశము అని తర్వాత ఈ రెండు అంశములను మనం దృఢంగా పరిశీలించినాము స్థితం చేత న్యాయత నిత్యం స్వరూపం చైతన్య జ్యోతిష్వం ఆత్మన సో దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ స్థితం అంటే స్థిరముగా నిశ్చయముగా చెప్పబడినది ఏమిటంటే ఆత్మ యొక్క స్వరూపం ఇట్టిది ఏమిటి ఆత్మ జ్యోతి ఒక వెలుగు ఎటువంటి వెలుగు బయట ఉండే వెలుగు ఈ ఈ ఫిజికల్ లైట్ కాదు ది లైట్ ఆఫ్ అవేర్నెస్ చైతన్య జ్యోతి అది ఎటువంటి అది ఆత్మ యొక్క స్వరూపం ఈ దేహము మనస్సు వీటితోటి నిర్మాణమైనదంతా కూడా నామరూప నామరూపములే కాబట్టి అది యథార్థం కాదు అదంతా కూడా నామరూపాలే కాబట్టి యథార్థం కాదు ఇప్పుడు ఒక ఒక పెద్ద ఆయన ఉంటారు ఆయన అంటే మీకు అభిమానం ప్రేమ అది ఉంటాయి ఆయన జీవించున్నప్పుడు ఆయనకి ఏదైనా కొంత సేవ చేయొచ్చు ఇప్పుడు నామరూపాలు వద్దన్నాం కదా అని ఆయనకు భోజనం పెట్టడం మానేయక్కర్లేదు ఏదైనా కొంత సేవ చేయవచ్చు పాత సమాధానం కూడా చేయొచ్చు మీకు ఓపుకుంటే పెద్ద ఆయన్ని మీరు మీరు ఆదరించే పెద్ద ఆయన్ని మీరు సర్వీస్ చేయాలి తర్వాత ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆ ఫోటోకి పెద్ద ఫ్రేమ్ కట్టి అది ఊరు మధ్యలో ఆవిష్కరిస్తాను లేకపోతే విగ్రహం పెడతాను ఆల్ దట్ ఈస్ జీవించి ఉండగా ఏదైనా సర్వీస్ చేయాలి కానీ పోయిన తర్వాత ఒక పెద్ద ఫ్రేమ్ ఒకటి కట్టి చిత్రపట ఆవిష్కరణము ఏం చేస్తారు చిత్రపట ఆవిష్కరణ ఏం చేస్తారు ఏదో మీ సంతోషం కోసం ఏదో కొద్దిగా సమాజం కోసం పది మంది యొక్క పది మందికి ఇవ్వడం కోసం ఏదో ఫోటో ఇప్పుడు రమణ భగవాను ఉన్నారనుకోండి ఏదో ఆయన రచించిన పుస్తకాలు ఉన్నాయి ఆయన బోధలు ఉన్నాయి సమాజాన్ని అంతా కూడా అవి స్ఫూర్తినిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన ఫోటో కూడా ఒకటి ఉంటే బాగుంటుందండి అని ఒక ఫోటో పెట్టుకోవచ్చు అంతవరకు పర్వాలేదు ఇప్పుడు ఫోటోలు వచ్చాయి పూర్వం ఫోటోలు ఉండేవి కాదు కాబట్టి వాళ్ళకేమో శిల్పాలు కావాల్సి వచ్చాయి ఇప్పుడు ఫోటో వచ్చింది ఫోటో ఉంటే సరిపడుతుంది ఇంకేమక్కర్లా ఇంక శిల్పం ఎందుకు ఫోటో ఏముంటారు వీడియోలు ఫోటోలు ఉంటూ ఉంటాయి వీడియోలు ఫోటోలు లేనప్పుడు శిల్పం అవసరమైంది ఇంక దేవస్ నో ఇప్పుడు ఇంకా శిల్పానికి వెళ్ళేటంటే వాడు మోడర్న్ డెవలప్మెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలి ఒకవేళ మీరు త్రీ డైమెన్షనల్ శిల్పాలు పెట్టుకోదలుచుకుంటే ఈ టస్టాక్స్ మైనపు శిల్పాలు అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది అదే తప్ప దానికి గ్రానైట్ మళ్ళీ బ్లాక్ గ్రానైట్ వంటి ఆల్ దట్ ఏం చేస్తారు ఇటువంటివి అలాగా నామరూపాలు వెంట పడకూడదు తర్వాత మీరు ఇప్పుడు ఆ పెద్ద ఆయన జీవించి ఉండగానే ఆయనకు వయస్సు వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది యవ్వనంలో ఉన్నట్టుగా అలాగే చక్కగా మెరిసిపోతూ ఏమైనా ఉందా లేదు తర్వాత ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారనుకోండి వాళ్ళు ఐసీయూలో పెట్టారనుకోండి అక్కడ ఎలా ఉంటుంది ఐసీయూలోనూ ట్యూబ్లో అవి పెట్టండి అంటే మీరు ఏ ఏ రూపమును పొందుదాం అనుకుంటున్నారో ఆ రూపము యొక్క స్థితిగతులను ఒకసారి పరిశీలించుకోవద్దండి కొలిచే ముందు దాన్ని ఒకసారి పరిశీలించుకోవద్దు మన అనుభవాలు ఎలా ఉన్నాయి దేవుడు దేవుడు దేవుడు అని కొలిచిన ఆయన్ని హాస్పిటల్లో పడేసి ట్యూబులు పెట్టి కోమాలో పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి ఐసీయూలో పెట్టి ఇంజక్షన్లు పెట్టి అంతా చేయాల్సి వచ్చింది అవునా కదా అదే కదా మన అనుభవం అలాగే ఉంది కదా హౌ టు అండర్స్టాండ్ అంత దేవుడు దేవుడు పూజించినప్పుడు మళ్ళీ తలపోటు వస్తే డైక్లోఫెనాక్ సోడియం ట్యాబ్లెట్ మళ్ళీ కావాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి before our own very eyes body is very vulnerable perishable అని మనకు మనం మన ముందే తెలుస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి మామిడి పండుని ఇదే దేవుడు దేవుడు దేవుడు అని కొలవడం కారణం ఎన్ని రోజులు కొలుస్తారు రెండు మూడు రోజులు కొలిసేప్పుడు ఏమవుతుంది దేహం కూడా కాబట్టి స్వరూపాన్ని పట్టుకోవాలి నిత్యం ఏది కాలం చేత కబళించవేయబడదో దాన్ని పట్టుకోవాలి నిత్యం స్వరూపం అదేమిటి చైతన్య ప్రకాశం చైతన్య జ్యోతి ఉంది చూసారా దానికే ఆత్మ అని పేరు దాన్ని పట్టుకోండి అది స్వయం ప్రకాశము నిత్యము అసంగము ఈ విషయం చెప్పడం లేదు తర్వాత ఈ ఆత్మ అద్వయం అద్వయం మీరు గమనించండి మీరు దేనిని చూచినా చూడబడేది చూచేవాడు అనే విభాగంతో అనుభవం ఉంటుంది నిజానికి ఒక దాంట్లో ప్రిన్సిపల్ ఉంది అదేమిటంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ గా మీరు ఉన్నప్పుడు మాత్రమే దృశ్యము అనేది మీ చేత దర్శించబడుతుంది మీరు ప్రమాత అయినప్పుడు మాత్రమే కన్ను ప్రమాణమవుతుంది వస్తువు రూపము ప్రమేయం అవుతుంది మీరు ప్రమాత కాని ప్రమేయం ఉండదు అలాగే ప్రమేయం లేని ప్రమాత కూడా ఉండదు ఇది పరస్పరము సంబద్ధమై ఉంటాయి కాబట్టి ఒక జీవిత కాలము మనము ప్రమాతృ ప్రమేయ ప్రమాణ అనే త్రిపుటి త్రిపుటి అంటే ట్రయాడ్ ఆ మూడింటిలో బిగుసుకుపోయి మనం బతుకుతూ ఉంటాం ఫిక్స్ అయి బతుకుతూ ఉంటాం నా అభిప్రాయం బిగుసుకుపోవడం అంటే ఫిక్స్ అయి బతుకుతూ ఉంటాం కానీ శాస్త్రం ఏమని చెప్తూ ఉంటుంది ఆత్మ ఏకము అద్వయము రెండవది లేనిది అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సిద్ధాంతానికి ఆ నిత్యానుభవ అది ప్రతిరోజు ఉండే అనుభవానికి అది జాగ్రత్త వ్యవస్థలో అంతర్గతంగా ఉంటుంది అనుభవం స్వప్నంలో కూడా అలాగే ఉంటుంది అనుభవం ఈ అనుభవానికి ఈ సిద్ధాంతానికి మధ్యన సంబంధం ఏంటి అంటే ఏమని చెప్పాలి ఈ సిద్ధాంతమే సత్యము అనుభవము కల్పితము అని చెప్పాలి అయితే ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఎప్పుడైనా మనకి అద్వయానుభవం కలిగేందుకు అవకాశం ఉంది ఎందుకంటే నిద్రావస్థ ఎందు అద్వయ రూపులై ఉంటారే కానీ అద్వై ఆ ఉండడము అనుభవ రూపంగా ఉండదు నిజమిత్తంగా మీకు తెలియబడుతూ ఉండదు మీరు ఉంటే అద్వయ రూపులై ఉంటారు ఈ ద్వైతము విలీనమైపోయి అసలు తెలుసుకునే ఫ్యాకల్టీయే విలీనమైపోయి ఏది తెలియలేదు అనే స్థితిలో ఉండిపోతారు కాబట్టి నిద్ర ఎందు ద్వైతము లేదు అనే మాట ఏది కలదో అది వాస్తవమే అయినప్పటికీ ద్వైతమే ద్వైతము కల్పితము అద్వైతమే సత్యము అని మనము దృఢంగా బుద్ధి చెప్పటానికి సుషుప్తి మనకి అంత సపోర్టివ్ గా ఉండదు సుషుప్తి అని మనం ఏం చెప్పాల్సి అంటే ఏ వ్యక్తిత్వాన్ని మీరు ఆశ్రయించుకుని మీరు జీవిస్తూ ఉన్నారో అంటే వ్యక్తిత్వాన్ని నెత్తికి ఎత్తుకుని అంటే ఆ వ్యక్తిని నేనే అనే ఒక ధారణతో మీరు జీవిస్తూ ఉన్నారో ఆ వ్యక్తిత్వము కల్పితము ఉదాహరణకి నిద్రలో అది లేదు అని ఇలాగ అనేక అంశాలు మీరు సూచించని బట్టి తీసుకురావచ్చు కానీ జాగ్రత్త వస్తున్నారో మీరు తెలివిగా ఉండగా ఆ చైతన్య ప్రకాశము చక్కగా ప్రకాశిస్తూ ఉండగా అజ్ఞానము చేత కప్పివేయబడకుండా నిద్రలో ఏమవుతుందంటే చైతన్య ప్రకాశాన్ని అజ్ఞానం కప్పివేస్తూ ఉంటుంది సూర్యుడు అస్తమించేయడం అన్నట్టు అలా కాకుండా జాగ్రత్త అవస్థలో చైతన్య ప్రకాశం చక్కగా ప్రకాశిస్తూ ఉన్న సందర్భంలో అద్వయానుభవము అద్వైతం యొక్క అనుభవం కలిగిందనుకోండి మీకు అప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు చూసుకో అది నీ స్వరూపము అని చెప్పచ్చు అది కనీసం ఓ క్షణమైన అలా మెరుపు మెరిసినట్లయినా అద్వయానుభవం కలిగితే అదిరా నాన్న నీ స్వరూపము అని వాడికి చెప్పచ్చు చెప్తే వాడు దాన్ని చూసుకుని దాన్ని ఈ జాగ్రత్త వ్యవస్థలో భాగంగా ఉండే ఈ ద్వైతానుభవాన్ని కంపేర్ చేసుకుని దీని యొక్క నిత్యాత్వాన్ని నిశ్చయించుకుని దాని ముందు నిలిచి ఉండే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు శృతి చేస్తూ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు సరైన స్పిరిట్ లో తీసుకోవాల్సి ఉంటుంది తద్యథా క్రియయా స్త్రియా సంపరిష్వర్త బాహ్యం కించన వేద నాంతరం ఏమేవా అయం పురుష ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్త బాహ్యం కించన వేద నాంతరం ఒక జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాన్ని సుశుక్తి అనే అనుభవాన్ని కలిపి ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది రెండింటినీ పోలిక చేసి చెప్తోంది ఇప్పుడు చూడండి మీరు ఇలాంటి అనుభవాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు చార్లీ చాప్లిన్ లేకపోతే మన ప్రాచీన మన చిన్నప్పుడు రేలంగి రేలంగి అనే ఒక సినిమా యాక్టర్ ఉంది ఇలాంటి ఇప్పుడు కూడా అలాంటి మంచి మంచి హాస్యనటులు ఉండే ఉంటారు ఉన్నారు సో వాళ్ళు హాస్యాన్ని పండిస్తారు అంత తేలిక కాదు వీటిలా చేయటం అంత తేలిక కాదు సో ఉంటే ఉపన్యాసాలు చెప్పేసి ఎదరు వాళ్ళకి శుద్ధి వేసేయటం అందరికీ చేతనైన విద్యలా కనపడుతోంది కానీ ఎవరైనా నేను బంధించడం అంత అంత సరళం కాదు మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఒక పెద్ద సినిమా హీరో చెప్పాడు ఏమనంటే సినిమాలో హీరోగా నటించడమే తేలిక కానీ హాస్యాన్ని పండించి నందించడం చాలా కష్టం అని చెప్పాడు చాలా అంచేతనే వీళ్ళు హీరో చేత హాస్యం చేయించారు వాడు చేయలేడు ఇంకా యుద్ధం చేసి వీరరసము రసము ఇలాంటి ఇలాంటివి నడిపిస్తారు తప్ప శృంగారం ఎలాగా ఉండనే ఉంది అంతే తప్ప హాస్యాన్ని వాడు చేయలేడు హాస్యాన్ని చేయటం అన్నది ఒక గొప్ప విశేషం ఇంతకీ ఈ హాస్యరసంలో ఉండే రహస్యం ఏమిటో తెలుసునండి మీ చేత నవ్వించారనుకోండి ఆ నవ్వించిన కొన్ని క్షణాలు ఉంటాయి మీరు నవ్విన కొన్ని క్షణాలు ఉంటాయి ఆ క్షణాలలో ఈ ద్వైతం ఉండదు ద్వయానుసమే ఉంటుంది ఆత్మ చైతన్యమే ఉంటుంది ఇంకేముంది ద్వైతం అంచేతనే మీకు ఆనందం కూడా కలుగుతుంది హాస్యంలో ఆనందం కూడా ద్వైతం ఉండదు అంచేతనే చక్కగా హాస్యం ఉన్నప్పుడు హాస్యానికి నవ్వడం కూడా అలవాటు ఉండాలి కొంతమంది బిగుసిపోయి ఉంటారు వాళ్ళని నవ్వించడం వల్ల కాదు తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే నవ్వితే తప్పు అనుకుంటారు అందుకే తప్పేంటంటే అలాగా అలా బిగిసిపోయి ఉంటారు ఏదైనా చెప్పేప్పుడు కూడా బిగిసిపోయి చెప్తూ ఉంటారు కొంతమంది అలా అక్కర్లేదు రిలాక్స్డ్గా ఉండాలి రిలాక్సేషన్ కోసమే కదా ఈ తాపత్రయం ఉంటాను సంసారం మనల్ని ఎలాగో స్ట్రెస్లు పడేస్తూ ఉంటుంది రిలాక్స్ అవుతుంది చేతనం ఉండాలి అంతేకాని నవ్వితే ఎక్కడ తక్కువ నవ్వితే ఆచమనం చేయాలని కొంతమంది చేపిస్తాం మనం సో నవ్వడం మనం చక్కగా అభ్యాసం చేయాలి తర్వాత ఆ సెన్సిటివిటీ ఉండాలి చాలా సెన్సిటివ్గా అలా జోక్ చెప్తే పగలబడి నవ్వగలిగే శక్తి కూడా అది కూడా ఒక గొప్ప ఆనందదాయకమైన విషయం విరగబడి నవ్వగలగరా అంటే మీరు ప్రిటెండ్ చేయటం కాదు అంటే అలా నటించడం కాదు అంటే దీన్ని అబాండర్ అంటారు అబాండర్ అంటే విరగబడి నవ్వడం ఆ నవ్వి లక్షణాల్లో ఇది ద్వైతం ఉండదు వైపున మీరుంటారు మీరుంటారు not as a self conscious person knowing the other అలానా వ్యక్తిత్వం అనే అనే తొడుగు వేసుకుని ఇతరులను తెలుసుకుంటూ ఉండే పర్సన్ ఎవడైతే అలా ఉండదు ఆ రూపంగా ఉండదు మామూలుగా ఇరవై నాలుగు మామూలుగా జాగ్రత్త వస్తుంటే అలా బతుకుతూ ఉంటాం కానీ విరగబడిన క్షణాలలో ఆ సెల్ఫ్ కాన్షియస్ జ్ఞాత ఉండడు జ్ఞేయము ఉండదు కేవలము ఆనంద స్వరూపంగా మీరు విధులు ఉంటారు అంచేతనే ఎవడైతే గా ఉండి నవ్వడం చేతనవుతుందో ఎవరికైతే వాడు పవిత్రమైన హృదయాన్ని కూడా కలిగి ఉంటాడు వాడు కుటిలంగా ఉండడు మోసం అది వాడు ఎరగడు బాగా నవ్వగలిగిన వాడికి మోసం అది ఎరగడు అది అవన్నీ దిక్కంతో వాడు హ్యాపీగా ఉంటాడు సో అదొక దృష్టాంతం అంటే అద్వైతానుభవానికి మీకు దృష్టాంతం చెప్తున్నా జాగ్రత్త అవస్థలో ఈ దృష్టాంతం మీకు అర్థమైందా ఇంకా మిగతా దృష్టాంతాలు ఈజీగా అర్థమవుతాయి దీని ఈజ్ అన్ అబ్యాండన్ దీన్ని అబ్యాండన్ అంటారు అంటే సర్వమును విడిచిపెట్టాను ఆ సర్వంలో తన జ్ఞాతృత్వము పోతుంది జ్ఞేయత్వము అంతా పోతుంది ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు ఎంతోసేపు ఉండదు కొద్దిసేపు విరగబడి నవ్వినప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు మామూలుగా అయితే కొద్ది క్షణాలు అదొక దృష్టాంతం రెండవ దృష్టాంతం మీరు గమనించండి ఈ అబాండన్ అని ఈ డ్యాన్స్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ ఈ డ్యాన్స్ చేసే వాళ్ళు రెండు రకాలు భోగ ప్రధానులుగా భోగపరాయణులుగా ఉండేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు మీరు గమనించారో లేదు వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి తొమ్మిదిన్నర పదింటికి ఏదో టిఫిన్ టిఫిన్లో తింటారు తర్వాత ఏవో పానీయములు కూడా సేవిస్తారు సేవించి పురుషులు స్త్రీలు కూడా డ్యాన్స్ చేస్తారు ఈ డ్యాన్స్ ఇది వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చింది భోగం కోసం డ్యాన్స్ అక్కడి నుంచి వచ్చింది సో మొత్తం అన్ని డ్యాన్సులు అక్కడి నుంచి వచ్చాయని చెప్పడానికి లేదు కొన్ని డ్యాన్సులు మనం కూడా ఉన్నాయి కానీ భోగం కోసం డ్యాన్స్ అన్నది అక్కడి నుంచి అది వాళ్ళ వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ చేస్తారు ఈ డ్యాన్స్ ఎందులో కూడా పవర్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలంలో కొంచెం లేటర్ ఉంటుంది నైట్ అంటే సంసార విషయాలన్నిటినీ విస్మరించి ఒక అద్వయ స్థితిలోకి వెళ్ళడానికి డ్యాన్స్ ఉపయోగపడుతుంది అబాండన్ వచ్చేస్తుంది దాంట్లో ఇలా అలాగే గైరేటింగ్ చేస్తుంటే you get you get into state of abandon whereby జ్ఞాత అనేటువంటి విభాగం అంతా కూడా కొలాప్స్ ఒక అద్వయానుభవంలోకి వెళ్తారు అందుకోసం డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈ భోగపరాయణం సెకండ్ థర్డ్ ఈ శ్రీకృష్ణుడు గోపికలు అని ఏదో పేరు పెట్టి లేకపోతే మన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు నేను చూశాను ఒకసారి కృష్ణా కాన్స్టర్సెస్ మూవ్మెంట్ లో వాళ్ళ టెంపుల్కి వెళ్ళాను అక్కడ బ్రెజిల్లో అక్కడ వెళ్ళాను అక్కడ మామూలుగా ముందు వాళ్ళు వచ్చి డ్రమ్ ఏదో కొడతారు అదో కొత్త రకం డ్రమ్ ఉంటుంది తబలా తబలా కాదు మధ్యలో మధ్యలో మృదంగం మన మామూలు ఈ కర్ణాటక సంగీతం మృదంగంలాగా ఉండదు మరీ సన్నగా ఉండదు రకంగా ఉంటుంది దాన్ని ఒకడు మెళ్ళ వేసుకుని కొడుతూ ఉంటాడు ఆ రిధిమ్ పెద్ద సంగీతమే ఉండదు ఆ రిధిమే ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ అంటూ కొడుతూ ఉంటాడు హరే రామ హరే రామ ఒకప్పుడు వాడు ఉచ్చరించి ఏమిటో అర్థం కాదన్న పద్ధతిలో కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉంటేగా ఓహో వీడు హరే కృష్ణ హరే కృష్ణ అంటున్నాడా అని అది కూడా సందేహం అంత అంతార్థానంగా ఉచ్చరిస్తారు మొత్తానికి అది ఉచ్చరిస్తూ ఉంటే అందరూ భక్తులు అందరూ కూర్చుని వీళ్ళు కూడా ఉచ్చరిస్తూ ఉంటారు చప్పట్లు కొడతారు I have notice that some young girls particularly నేను చూసినప్పుడు నలుగురు ఐదుగురు young girls and of course few young people వాళ్ళు ఇంకా కూర్చోలేకపోతున్నారు వాళ్ళ కాళ్ళు చేతిలో అలా ఆడిపోతున్నాయి అనమాట ఎందుకంటే హరే కృష్ణ అంటుంటే అలా కూర్చొని ఉండడం వాళ్ళ వల్ల కాదు అంటే ఇంకా they waited and waited but then they jump into this day వాళ్ళు అక్కడ కొంత ఏరియాని ఖాళీగా అట్ట పెడతారు దాంట్లో జంప్ చేసేసారంటే జంప్ చేసేసి ఇంటికి అవుతుంది దట్ గివ్స్ దమ్ అనే బ్యాండ్ అప్పుడు కూడా వాళ్ళకి అద్వయ అనుభవం కలుగుతుంది అది ఎక్స్ప్రెస్ అంటే నేను ఇందాక భోగం విషయంలో చెప్పాను అక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ అయిన ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాం సంథింగ్ లైక్ దాట్ అది అదొకటి ఇంకొకటి ఇంకొక దృష్టాంతం అక్కడతో ఆపేస్తాను ఇంకా అందుకంటే మీకు సరే చాలా దృష్టాంతాలు చెప్పినట్టే ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ప్రియుడు ప్రియురాలని రిసీవ్ చేసుకుందుకు వెళ్తాడు ఎయిర్పోర్ట్ ఆమె దిగి వస్తుంది విమానం దిగి వస్తుంది ఆమె కావచ్చు ఆయన కావచ్చు ఈయన రిసీవ్ చేసుకుంది ఆయన వచ్చాడనొచ్చు లేకపోతే ఆమె వచ్చింది ఈయన రిసీవ్ చేసుకుందని అనొచ్చు అప్పుడు హలో డియర్ అని చెప్పేసి అలా పరిగెత్తుకుంటూ ఆమె పరిగెత్తుకుంటూ వీడు వెళ్ళి ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు ఆ క్షణాలలో మీకు ద్వైతం ఉండదు అద్వైతం అనుభవం ఇది నాలుగు దృష్టాంతాలు ఇక్కడ ఒకటే చెప్తున్నారు ఓకే అయితే అవతారిక సహ ఇది ఆత్మా అత్ర అవినష్ట స్వయమైవ రూపేణ వర్తతే ఈ దేహమునందు ఈ జాగ్రత్త అవస్థయందు స్వప్నమునందు కూడా ఈ ఆత్మ నశించకుండా అంటే దేహం నశించిపోతుంది కానీ ఆత్మ నశించదు దేహంలో సుఖ దుఃఖాది సంసార ధర్మాలన్నీ ఉంటాయి కానీ ఆత్మ ఆ ధర్మాలు ఏమి ఉండవు అది స్వరూపంతో ఉంటుంది అంటే దేహంలో ఉంటున్న ఉంటున్నప్పటికీ దేహధర్మంలో ఆత్మకి అంటుకోవు ఆత్మ నిర్లిప్తంగా అలాగే ఉంటుంది అని మీరు చెప్పారు కదా మరి అది సత్యమైనట్లయితే కస్మాదయమహమస్మి ఇది ఆత్మానం వా బహిర్వా ఇమాని భూతాన్ని జాగ్రత్స్వప్నయోనివా మీరు జాగ్రత్త అవస్థని చూడండి జాగ్రత్త అవస్థలో ఏమిటవుతుంది ఇగో ఇవన్నీ ఈ ప్రాణులు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది స్వప్నావస్థలో కూడా ఈ ప్రాణులు అని స్వప్నంగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మరి ఆత్మ స్వయం ప్రకాశము అసంగము అవినాశి అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ జాగ్రత్త స్వప్నములలో కనబడే ఈ ప్రాణులు ఇతర వస్తువులు అవంత స్పష్టంగా తెలుస్తున్నాయి నశించేవైనప్పటికీ కూడా అంత స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ ఆత్మ నశించదు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది అలాంటి ఆత్మ ఎవరికి ఎందుకు అనుభవానికి లేదంటారు అని ప్రశ్న అరే ఈ కనపడి అంతర్ధానం చెందే అసత్యములైన భౌతిక పదార్థములు భిన్న భిన్న ప్రాణులు జాగ్రత్త స్వప్నాలలో ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉంటే నిత్యం నిత్యము స్వయం ప్రకాశమైన ఆత్మ ఎందుకు తెలియదంటారండి అది ఎందుకు తెలియట్లేదు అనే ప్రశ్న ఈ ప్రశ్నలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే ఈ పదార్థములన్నీ తెలుస్తున్నాయి కదా ఆత్మ కూడా మరి ఒక పదార్థమే కదా so many things are there and ఆత్మ ఇస్ వన్ మోర్ థింగ్ ఈ థింగ్స్ అన్ని తెలుస్తుంటే ఆత్మాని థింగ్ ఎందుకు తెలియకపోవాలి అని ప్రశ్న ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం అది ఆ ప్రశ్న అదే సమాధానం కూడా ఇవన్నీ ఎందుకు తెలుస్తున్నాయో తెలుసినా థింగ్స్ కాబట్టి తెలుస్తున్నాయి ఆత్మ ఇస్ నాట్ ఎ థింగ్ కాబట్టి ఇవన్నీ తెలిసినట్టుగా ఆత్మ తెలిసే ప్రసక్తియే లేదు సపోజ్ ఆత్మ కూడా తెలిసిందనుకోండి that becomes a thing and then it becomes only అది వినాశ అయిపోతుంది అవినాశిగా ఎలా మిగులుతుంది మేము సినిమాకి వెళ్ళారంటే మీకు సినిమా నటులు అక్కడ ఉండే దృశ్యములు తెలుస్తాయి తప్ప ఇది ప్రాజెక్టర్లా ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుందా కనపడదు అదే దానికి సమాధానం ఆ ప్రశ్నకి అదే సమాధానం మొత్తానికి ఇటువంటి ప్రశ్న అనేది ఒకటి ఉన్నది ఇత్యత్ర ఉచ్యతే అనే ఈ ప్రశ్నకి సమాధానంగా స్థితి చెప్పబోతోంది ఏమని శివును అత్ర హేతు ఆత్మ విషయంలో ఇదమిత్తంగా ఇదిగో ఇది ఆత్మ అని తెలియకపోవడానికి అజ్ఞానం అంటే తెలియకపోవడం దానికి కారణం ఉంది అది చెప్తాము మీరు వినండి ఏమిటో తెలిసిన హేతువు ఏకత్వమేవ అజ్ఞానహేతు ఎంత బాగా చెప్పారు మీకు ఏదైనా తెలిసింది అంటే త్రిపుటిలో పడాలి త్రిపుటి కింద మూడు ముక్కల కింద ఉండాలి ఇది ఘటము అనేది ఎప్పుడు ఉంటుంది ఘటం ఎప్పుడు తెలుస్తుంది నేను అన్నింటినీ తెలుసుకునేవాడను చూచేవాడను అనేవాడు ఒకడు ఉండాలి అక్కడ దేహాభిమానము కలిగి నాకు చూపు ఎందు అభిమానము కలిగి ఈ చూపు నేను నేను చూస్తున్నాను చూచేవాడను నేను నేను ఫలానా వాడిని అనే అభిమానం ఉండి సో అభిమానం ఉండాలి ఒక ఆయన భోజనం చేస్తున్నాడు అలా కుక్క వెళ్ళింది కుక్కను చూసి రోషం వచ్చేసింది ఎవరా నాకు భోజనం పెట్టి అలాగా తలుపు వేయలేని ఆ కుక్క వెళ్ళింది అలాగా ఆ కుక్కను చూస్తే నా భోజనం మైలు పడిపోతుంది అని ఆయన కంగారు పడిపోతున్నాడు కుక్క దూరంగా ఉన్న కుక్కను చూస్తే కూడా మైలు పడిపోతుంది ఏమీ అజ్ఞానం చూసి ఏమనుకోవాలండి వీళ్ళు చదివిన శాస్త్రాలు ఇంత అధ్వానంగా ఎలా తయారయ్యాయి ఏమిటి బయలుపడిపోతుంది దేహం దేహం బయలుపడమేమిటి దేహం బయలుపడమేమిటి ఆత్మ so what are they talking about అంటే they are talking about person లోపల ఒక దేహాభిమానం కలిగిన ఒక పెర్సన్ ఉంటాడు వాడు ద్రష్ట కుక్క దృశ్యం దృశ్యము చెడ్డదైతే వాడు కూడా బయలుపడిపోతాడు కాబట్టి చూసేటువంటి కన్ను ఈ మూడు చూపు సో ఈ మూడు ఉంటే ఇది తెలిసింది అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేదనుకోండి మీరు ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నారనుకోండి మూడు ఉండవు ఒకటే ఉండవు ఆ ఏకత్వమే తెలియకపోవుటకు హేతు ఎంత బాగా చెప్పారు ఏకత్వమేవ జ్ఞానహేతు తత్కథం అది మూడు ఉంటే తెలుస్తుంది తెలియాలంటే మూడు ఉండాలి ఒకవేళ మీరు మూడు రెండు రెండని కూడా అనొచ్చు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్రష్టాదృష్టం చూసేవాడు చూడబడేది చూపు ప్రమాణాన్ని దాంట్లో విలీనం చేసేసి మాట్లాడచ్చు రెండు ఉంటే తెలుస్తుంది మూడు ఉంటే తెలుస్తుంది కానీ ఒకటి ఉంటే తెలియ ఆ విధంగా తెలియబడదు ఆ ఒకటిగా ఉండడమే తెలియబడకపోవటలో హేతువు అని మీరు చెప్పారే అది ఎలాగంటారది అది ఉంది ఉంటుంది అన్నట్లయితే దానికి సమాధానం చెప్తున్నారు దృష్టాంతే ప్రత్యక్షీభవతి వివక్షితోర్థ చెప్పదలుచుకున్న విషయం అంటే ఏమిటి ఒక్కటిగా అయిపోతే రెండు లేక మూడు ఒక్కటిగా అయిపోతే విలీనం అయిపోయి ఒక్కటిగా అయిపోతే మీకు ఇంకా తెలియబడుట అనే ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది అసలు ఉండదు ఆ ప్రాసెస్ అనే సత్యాన్ని బోధించుటకై దాన్ని అలాంటి కఠిన ఒక సూక్ష్మమైన సత్యాన్ని బోధించడానికి దృష్టాంతాన్ని ఆశ్రయిస్తోంది శృతి ఎందుకంటే దృష్టాంతం ఏం చేస్తుందంటే మీకు కళ్ళకు కట్టినట్లుగా ఆ తత్వాన్ని చెప్తుంది అందుకోసం దృష్టాంతం తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్ట ఇప్పుడు బస్సులో వెళ్తుంటే మీరు ఎక్కి అక్కడ అందరూ అలా దగ్గర దగ్గరగా నిలబడ్డారు ఆమె ఎవరో మీకు తగులుతోంది మీరు ఆమెకు తగులుతున్నారు అలా కూడా డజంట్ వర్క్ లైక్ అర్థమైంది మీరు పాయింట్ ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరో మీకు తగిలేరు ఎక్కడో ఆ రద్దీలో వాళ్ళకి మీరు తగిలేరు తరడం అంటే టచ్ అయింది అప్పుడే ఉంది అప్పుడు భేదమే ఉంది ఆ వ్యక్తి ప్రియురాలైన స్త్రీ అయి సపోజ్ పురుషుడు పురుషుడు hello sir how are you long time అని ఒకళ్ళనొకళ్ళు దగ్గరగా తీసుకుని కౌగులించుకున్నారనుకోండి అప్పుడు ఏమీ ఉండదు అప్పుడు భేదమే ఉండిపోతుంది స్త్రీ అయి ఉండాలి అంటే స్త్రీ పురుషుల మధ్య ఒక విచిత్రమైన ఆకర్షణ కలదు కనుక దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే అది కళ్ళకు కట్టినట్లు ఉండాలి అతికినట్లు ఉండాలి అంతేగాని మళ్ళీ ఎగ్జాంపుల్ని కూడా మీరు మళ్ళీ క్వాలిఫై చేసుకుని దానికి ఎడిషనల్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి అప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకోవాలని ఉండకూడదు అందుకోసం ప్రియయా స్త్రియా సంపరిష్వక్త ప్రియురాలైన స్త్రీ చేత వీడు కౌగులించుకోబడ్డాడు సపోజ్ వీడు కౌగులించుకున్నాడు ఆవిడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి మళ్ళీ అని ఎగ్జాంపుల్ జనరల్ గా వీడు తాపత్రయం తప్ప ఆవిడికి ఇంట్రెస్ట్ ఉండదు ఆవిడ పక్కకి బాగుంటుంది తోసేస్తుంది ఎప్పుడు తోసేయడమే అప్పుడు మళ్ళీ అద్వైతం ఉండదు ద్వైతమే ఉంటుంది అలా ఉండకూడదు సంపదిష్ట ఆమె ఇనిషియేటివ్ తీసుకుని గౌరవించుకుంటుంది ప్రియగా సంపరిష్ట ప్రియేణ సా సంపరిష్ట no that is not the example ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తే మళ్ళీ తిరుగు లేకుండా యథా ప్రియయా సంపరిష్ట దీంట్లో మృత్యఘటకం అనే నాటకంలో వసంత సేన తర్వాత చారుదత్తుడు బాగా మేఘావృతమై ఉంటుంది ఆకాశము వసంత సేన చారుదత్తుడిని వెతుక్కుంటూ వస్తుంది ఆ చీకట్లో మొత్తానికి చారుదత్తుడు ఉన్న చోటుకి చేరుకుంటుంది ఈ లోపల ఆ చారుదత్తుడు హే ప్రియే అని ఏదో పలకరించే ప్రయత్నం చేస్తాడు ఆవిడ సిగ్గుపడి దూరంగా నిలబడుతుంది ఈ లోపల మెరుపు మెరుస్తుంది ఆ మెరుపుకి ఆమె బెదిరిపోయి వచ్చి స్వయంగా వచ్చి కౌగులించుకుంటుంది తనంతో తాను వచ్చి కౌగులించుకుంటుంది చేరదొత్తుంది అప్పుడు ఆయన ఏదో అంటాడు ఆహా ఈ మెరుపు ఎంత ఉపకారం చేసినది నన్ను దూరంగా పెట్టేటువంటి ప్రియురాలికి నన్ను కౌగులించుకోవడానికి కావలసినటువంటి ఆ ప్రోత్సాహాన్ని అనుగ్రహించిన మెరుపుని నేను ఎంతయో ప్రశంసిస్తున్నాను అని అంటే ఒక పద్యం ఒకటి చెప్తాడు నాకేదో గుర్తు నేను ముచ్చిపెట్టడం ఎప్పుడో చదివాను నేను ముచ్చిపెట్టడం ఎవరి దగ్గర చదివాని చెప్పి ఆశ్చర్యం వస్తుంది కొంతలో సోమశేఖర శాస్త్రి గారిని చతుస్తంత్రి అని ఆయనకి బిరుదు ఉంది చతుస్తంత్రి తంత్ర అంటే శాస్త్రం నాలుగు శాస్త్రాల్లో కొండంత పండితుడు ఆయన సోమశేఖర శాస్త్రి గారు మా నాయన గారికి గురువు మా నాయన గారు ఆయన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పూజారికని చేసి ఆయన్ని ఆయనకి శుశ్రూష చేస్తూ ఉండేవారు ఆయన భోజనం పెట్టి భోజనం వెంటనే బయట మనసవంశం వేసి ఆయన పాద సంవాహనం చేసి నన్ను వేరే గురువు గారికి పాద సంవాహనం చేయమని ఆయన చెప్తూ ఆయన లేచిన తర్వాత టీ మా అమ్మగారు తీసుకొచ్చి టీ ఇచ్చేవారు టీ తాగి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అరే నువ్వేం చదువుతున్నావు అంటే కావ్యాలను నీకు నీకు నేను పాఠం చెప్తాను దాన్ని పిలిచాను ఏం చెప్తానంటే ఏదైనా నాటకం చదువురా అంటే మా నాన్నగారు నాకు వీడు అభిజ్ఞాన శాకుంతలం ఇవి చెప్పానండి వీడికంటే ముచ్చిగట్టుగా చెప్పేవాయ్ అని నేను చెప్ప నేను చెప్తాను రా ముచ్చిగట్టుగా పట్టుకుంటాను ముచ్చిగట్టుగా పాఠం ఆయన చెప్పారు కుంపలు సోమశేఖర శాస్త్రి గారు చెప్పడానికి ఉన్నది మనం చదువుతుంటే మనకే తెలుస్తూ ఉంటుంది ఆయన అద్భుతంగా చెప్పేవారు మంచి పండితుడే అప్పుడు చదివాను నేను ఏం చదివాను ముచ్చిగట్టుగా అంత శృంగారవస్థ ప్రధానమైన కావ్యం దాంట్లో ఇలాంటి ఒక సన్నివేశాన్ని చాలా మధురంగా కవి వర్ణిస్తాడు అది సన్నివేశం ఆ విధంగా కౌగులించుకునబడిన వీడు నా బాహ్యంకించిన వేద నా అంటారు వాడికి ఇది బాహ్యము జ్ఞేయము అనేది ఉండదు వాడి యొక్క జ్ఞానంలో జ్ఞేయం అనేది ఉండదు నాంతరం జ్ఞాత కూడా ఉండదు జ్ఞానమే ఉంటుంది జ్ఞేయము జ్ఞాత లేని జ్ఞానము మిగిలి ఉంటుంది అదే వాడి స్వరూపం ఏమేవ అయం పురుషం ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్పత్త వాక్యం కించన వేదనాంతరం అని దృష్టాంతం ఇదే విధంగా ఆ ఆత్మ ఉంటుంది చైతన్యం ఆత్మ చైతన్యం దాన్ని ఏమన్నారంటే ప్రాజ్ఞ అన్నారు ప్రాజ్ఞ అని ఎందుకన్నారో తెలుసునండి సర్వమును తెలుసుకోవటానికి అదే మూలము కనుక ప్రకృష్టం జానాతి కాబట్టి ప్రాజ్ఞ అదీర్ఘం వస్తుంది ప్రకృష్టం ప్రా ఆ సమంతాత్ జానాతి ప్రాజ్ఞ అనే అనే అంటే మీరు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సర్వమును తెలుసుకునే చైతన్యము అది ఏ కాబట్టి ప్రాజ్ఞ కానీ సుషుప్తులో ప్రకృష్టం అజ్ఞ సుతరాము దేనిని తెలియకుండా ఉండిపోతుంది అందుకోసం ప్రాజ్ఞ అది ఆత్మ ఆ ఆత్మ చేత వీడు కౌగులించుకోబడినాడు అంటే ఆత్మలో వీడు విలీనమైపోయినాడు అప్పుడు ఎప్పుడైతే ఆత్మ చైతన్యంలో విలీనం అప్పుడు తన వ్యక్తిత్వాన్ని ఎరుగడు బాహ్య జగత్తును కూడా ఎరుగడు మీరు ఎప్పుడైతే మంచి జోక్ వేసినప్పుడు మీరు అంటే చార్లీ చాప్లిన్ వాళ్ళ జోక్స్ చాలా సూక్ష్మంగా సందేశాత్మకంగా విద్వాంసుని మనస్సును తుష్టి కలిగించేట్లా ఉంటాయి అలా ఉండాలి అంతేగాని ఈ మధ్యకాలంలో వస్తున్న జోక్స్ కూడా మొరటు మొరటు హాస్యం మొరటు హాస్యం అంటే ఎలా ఉంటుందంటే వాడు ఆ రంగస్థలం నుంచి దూకి మీ దగ్గరికి వచ్చేసి మీకు కిసగడ్డలు పెట్టి లభించే ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది అది మొరటు మొరటు హాస్యం అంటే అలా ఉంటుంది అంటే అంత దాకా నవ్వురాదు రాదు వాడు అలాగా సంబంధించి వచ్చేసి మీద పడిపోయి చేతులు పెడితే ఏదో అవుతారు అలా ఉంటుంది హాస్యం అదే హాస్యం తర్వాత ఒకప్పుడు ఈ హాస్యము ఈ మొదట హాస్యము అవివేకులకు విద్యావిహీనులకు అది నచ్చవచ్చు కానీ బుద్ధిమంతులు వివేకవంతులు దాన్ని ఎంజాయ్ చేయలేరు కానీ సున్నితమైన హాస్యం చాలా సెన్సిటివ్ గా ఉండే హాస్యాన్ని విద్యావంతులు ఎంజాయ్ చేయగలుగుతారు మొత్తానికి ఎవరి హాస్యం వాడికి నచ్చుతుంది ఎవరికి నచ్చిన హాస్యం వాడికి ఆ టైంలో వాడు లోపల తెలియదు బయట అంటే తాను ఒక వ్యక్తిగా అనుభవానికి రాదు బయట జ్ఞేయము అనుభవానికి రాదు అటువంటి స్థితి ఎక్కడ ఉంటే అక్కడ మీకు అద్వైత ఆత్మస్వరూపమే ప్రకాశిస్తున్నట్టుగా మీరు తెలుసుకోండి నేను మంత్రాన్ని స్థూలంగా తెలియజెప్పాను దాంట్లో ఉండే ఇంకా సూక్ష్మమైన విషయములను భాష్యకారులు వివరిస్తారు తత్ంటే తత్ర అర్థం యుక్త విభక్తికం పదం సప్తమే విభక్తి లోపించి ఆ సందర్భమునందు ఆ విషయమునందు చెప్పిన విషయమునందు యథా లోకే యథా అన్నారంటే దృష్టాంతం దృష్టాంతం ఎప్పుడు లోకంలో ఉండేది దృష్టాంతం చెప్పాలి అంతేగాని ఇంద్రుడు శచీదేవుని అని అలా మీరు మొదలుపెట్టారు కదా మీరు ఇంద్రుని ఎరగరు శచీదేవుని ఎరగరు అలాంటి దృష్టాంతాలు ఉండకూడదు లోకే అంటే కామన్ పార్లెన్స్ లో కామన్ మ్యాన్స్ ఎగ్జాంపుల్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ప్రియయా ఇష్టయా స్త్రియా ప్రియురాలైన స్త్రీ చేత అంటే వీడికి ప్రేమ కలదు ఆమె ఎందు ఆమె స్వయంగా వచ్చి వీడిని కౌగులించుకుంటుంది సంపరిష్పత్త సమ్యక్ పరిష్పత్త అంటే ఒకప్పుడు కౌగిల్లో కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చీరను అల్లిపోకూడదు లేకపోతే పెట్టుకున్నటువంటి ఈ ఆభరణాలు జరగకూడదు ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళారనుకోండి బ్యూటీ పార్లర్ నుంచి బయటకు పంపించేప్పుడు వేగంగా నడవద్దు నేను చేసిన మేకప్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అను లేకపోతే గట్టిగా నవ్వద్దు డిస్టర్బ్ అయిపోతుంది <laughs> అలా ఉంటాయి మేకప్లు అలా ఉంటాయి కాబట్టి అందుకోసమని ఆ మేకప్ డిస్టర్బ్ కాకుండా చీర నలిగిపోకుండా ఉండడం కోసం ఏదో ఓ పిసరు పైపైన కౌగులించుకుంటే నథింగ్ హ్యాపీనెస్ గట్టిగా కౌగులించుకోవాలి సమ్యక్ పరిష్కర్త కామయంత్యా కష్టం అది కూడా ఎప్పుడంటే ఆమెకు వీనిపై ప్రేమ ఉన్నప్పుడు వీడు కూడా అదే సమయంలో ఆమె ఎందు ప్రేమ కలిగి ఉన్నప్పుడు వీడేదో డబ్బులు లెక్క పెట్టుకుంటాను లేకపోతే ఏదో అడవిలో ఉన్నప్పుడు మళ్ళీ పనికిరాదు అన్ని పరిస్థితులు అన్ని అలా కలిసి వచ్చినప్పుడు కౌగులించుకున్నాడు బండాడు అప్పుడు అప్పుడు ఏమవుతుంది నా బాహ్యం ఆత్మన ఆత్మన అంటే మంచిది తన కంటే బయట ఉండేదాన్ని బాహ్యం అంటే బయట అంటే దేనికి బయట తనకంటే బయట ఉండేదాన్ని కించనా కించిదీ దేనినైనను నా వేద అంటే నా ఉంది కదా నా వేద తెలియదు తెలియదు వీడు విలీనమైపోతాడు అద్వయ ఆత్మజ్ఞానంలో విలీనమైపోతాడు ఈమె నా ప్రియురాలు అనేది కూడా ఉండదు కౌగిలికి ముందు ఉంటుంది నేను ఈమె నా ప్రియురాలు కౌగులించుకోబోతోంది అన్నదంతా కూడా అద్వైతం అంతా కూడా కౌగిలికి ముందే ఉంటుంది తప్ప కౌగులించిన క్షణాల్లో ఉండదు మళ్ళీ కొద్ది క్షణాలు పోయేది మళ్ళీ పోతుంది దోస్ మూమెంట్స్ అది అద్వయ ఆత్మానుభవానికి దృష్టాంతం మత్త అన్యద్వస్తు ఇది ఆమె కౌగులించుకున్నప్పుడు ఈమె నాకు కౌగులించుకుంది వీళ్ళ నాన్నకి ఏదైనా మనకి ఏదైనా కొత్త వస్తువు సంక్రాంతికి ఏదైనా మనం ఒక ఖరీదైన వస్తువు ఇవ్వమని ఈ చేత రికమెండ్ చేయాలి ఇవన్నీ భావంలో ఉంటే లేదంటే ఈవిడ చీర కొంది కొత్త చీర కొత్త కొట్టుకుంది అని చీర ఖరీదు గురించి ఇలాంటివన్నీ భావన చేస్తారండి is that how it is అలా ఉంటుందా అలా ఉందంటే అర్థం వీడికి ఆ అకౌంట్స్ అన్నీ బాగా మైండ్కి పెట్టేసి ఆత్మస్వరూపానికి బాగా దూరం అయిపోయాడు అంత క్యాల్కులేటెడ్ గా కుట్రాలు అలా అలా ఉంటాయా మనుషులు అలా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో శుద్ధమైన ప్రేమ కరువు అయిపోతుంది ప్రతి వాళ్ళు కూడా క్యాల్కులేషన్స్ నా నాకు అనిపిస్తాం మీకు మీరు అంత స్వార్థం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేమిస్తావు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమి తీసుకొస్తావు ఈ రకమైన స్వార్థమే తప్ప మనం ఏదైనా ఇద్దాము ఇప్పుడు భర్త నాకేం ఉపయోగపడతాడని అమ్మాయి అడుగుతుంది పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత కూడా నాకు మీరేం ఉపయోగపడుతున్నాడు అని క్యాల్కులేట్ చేసుకుంటుంది అనుకోలేదు అప్పుడు ఇలాంటి మాటలు నేను వర్కౌట్ కావాలి ఇవి చాలా పరిశుద్ధమైన హృదయం కలిగిన సందర్భంలో వర్కౌట్ అవుతాయి ఎవరికైనా వర్కౌట్ అవ్వచ్చు అందరూ ఆత్మస్వరూపులేదు కానీ ఎవరికి ఆత్మ దూరంగా ఎవరికీ లేదు కాబట్టి చాలా స్పెషలైజ్డ్ సిచ్యువేషన్లోనే ఇటువంటి అద్వయ ఆత్మానుభవం కలుగుతుంది ఆ కలిగినప్పుడు మత్త అన్యద్వస్తు ఈమె కౌగులించుకున్నాను ఈమె నాకంటే ఇతర వ్యక్తి అనో లేకపోతే ఈవిడ కట్టిన చీర కొత్తదనం ఇలాంటివన్నీ మీరు వస్తాయండి తెలియదు